లేనెరుకను ఎరుకని అన లేనెరుకెట్లా ఎనిన లెసగా వినుమా లేని మృగజలము వంధ్యాసూనులు కలిగుండి వెదకి చూడాలేనట్లు ఈ లేనెరుక ఏడాలేదిట్లు స్థాణు పురుషుడు శశి విషాణము గగన ప్రసూనా నరుని స్వప్నానందమివి వెదకి చూడా కృపలు ఈ లేనెరుక ఎడాలేదిట్లు